రమదాన్కు సంబంధించిన హిఫ్ద్ హదీఫ్ కాంపిటీషన్లో మొదటి హదీఫ్ إذا دخل رمضان فتحت أبواب الجنة وغلقت أبواب جهنم وسلسلة الشياطين మరోసారి విని కంఠస్థం చేయండి إذا دخل رمضان فتحت أبواب الجنة وغلقت أبواب جهنم وسلسلة الشياطين దీని అనువాదం రమదాను మాసము ప్రవేశించిందంటే స్వర్గపు ద్వారాలు తెరువబడుతాయి నరకపు ద్వారాలు మూయబడతాయి మరియు శైతానులను ఖైదు చెయ్యడం జరుగుతుంది సెహీ బుఖారీలోని హదీత్ హదీత్ నంబర్ మూడు రెండు ఏడు ఏడు ఈ హదీత్ను ఉల్లేఖించిన సహాబీ అబు హురైరా రదయల్లాహు అన్హు